మానవుడు చేయబూనిన దానిని లో తిరిగి చేయదగునని మదిలో నేనిరిగి నీకు చెప్పితి పూను రుచి పుట్ట రుచి పుట్టదేని మనసు రుచి పుట్టితే పూను నీ మనసు నేనేమి అనబోతే నీకేమి దోచును లేని నిష్ఠురాము లేకుండుటే లెస్స పోనీ నీ మనసు రుచి పుట్టితే పోను నీ మనసు మానవుడు చేయబోనిన దానిని లోతిరిగి చేయదునని మదిలో నేనెరిగి నీకు చెప్పితి పూనుము రుచి పుట్టదేని పోని నీ మనసు రుచి పుట్టితే పూను నీ మనసు నేనేమి అనబోతే నీకేమి తోచునో లేని నిష్ఠూరము లేకుండుటే లెస్స పోనీ నీ మనసు రుచి పుట్టితే పూను నీ మనసు